అచలోయం సనాతన పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయం చ నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధం చైవ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళం చైవ వాయుయే చ నిరంజనం उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र అచలోయం సనాతన ఇట్టి అచల స్వరూపాన్ని నిర్ణయించే ధర్మమే సనాతన ధర్మం దీనికి కర్త లేడు అపౌరుషేయం ఋషి లేడు ఛందస్సు లేదు నిర్ణయం లేదు నిర్ణయో నాస్తి సర్వదా హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ ఓర్ణమద ఓర్ణమిదం प्रचयते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति हरि ओ श्रीगुरुभ्यो नमः हरि ओ नारायण नारायण